ఆదివారం వచ్చింది ఆటపాట నేర్పింది సోమవారం వచ్చింది సూటుబూటు తొడిగింది మంగళవారం వచ్చింది మాట మని చెప్పింది బుధవారం వచ్చింది బుక్కు పలక ఇచ్చింది గురువారం వచ్చింది గుర్రం బండి తెచ్చింది శుక్రవారం వచ్చింది స్కూలు పిలుచుకపోయింది శనివారం వచ్చింది చదువంతా నేర్పింది